ఆణిముత్యాలు జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ ఆణిముత్యాలు ఆధ్యాత్మిక మార్గం అనేది మానవ జాతికి భగవంతుడిచ్చిన వరప్రసాదం ఆ మార్గంలోనికి ఎవరు ప్రవేశించినా జీవితం ధన్యమవుతుంది అటువంటి మహోన్నత మార్గానికి సంబంధించిన వేదాంత సూత్రాలు సామాన్య మానవులకు సులభంగా అవగాహన కావు అందువలన వానిని సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆణిముత్యాలుగా మలచి అందిస్తున్నాం దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలనుకునే వారికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి మానసికంగా అలజడిగా అశాంతిగా ఉన్నప్పుడు ఏకాంత ప్రదేశంలో వీనిని నిరంతరం వింటూ ఉంటే మనసు ప్రశాంతం కావడంతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణం కూడా సులభతరమవుతుంది అందువలన మా ధ్యానులకు ఈ ఆణిముత్యాలను కానుకగా అందిస్తున్నాం జై గురుదేవ్